డిఆర్సి బేబీ వాణి వాణినికిత సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో గానం సత్యలక్ష్మి బృందం నిర్మాత శ్రీమతి గనోరే యాదగిరిరావు సహనిర్మాతలు గనోరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్ వినండి మరి ఆడండి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఇరక్క ఎల్లెండ్ల వియ్యాలో ఒక్కూరికిచ్చి వియ్యాలో ఇరక్క ఎల్లెండ్ల వియ్యాలో ఒక్కడే మాయన్న వియాలో వచ్చన్న ఓడాయ వియాలో ఒక్కడే మాయన్న వియాలో వచ్చన్న ఓడాయ వియాలో ఎట్లొద్దు చెల్లెలా వియ్యాలో ఎరువడ్డామాయ వియాలో ఎట్లొద్దు చెల్లెలా వియాలో తలుపులడ్డామాయ ఎరుకు ఎంపల్లి వియ్యాలో తలుపులడ్డామాయ వియ్యాలో ఎరుకు ఎంపల్లి వియ్యాలో తలుపులడ్డామాయ వియ్యాలో తలుపులకు తాళాలు వియ్యాలో ఎండిఏ శీలాలు వియ్యాలో తలుపులకు తాళాలు వియ్యాలో ఎండిఏ శీలాలు వియ్యాలో ఎల చీల కింద వియ్యాలో ఎల మధ్య ఒక్క వియ్యాలో ఎండి చీల కింద వియ్యాలో ఎల మధ్య కొమ్మ వియ్యాలో ఎండి చీరల కింద వియ్యాలో ఎలమాద్రి కొమ్మ వియ్యాలో ఎండి చీరల కింద వియ్యాలో ఎలవద్రి కొమ్మ వియ్యాలో ఎలవద్రి కొమ్మకే వియ్యాలో ఏడే పత్తి వియ్యాలో ఎలవద్రి కొమ్మకే వియ్యాలో ఏడే మగ్గలు వియ్యాలో ఏడు మగ్గల కింద వియ్యాలో ఎల్లనేవా పత్తి వియ్యాలో ఏడు మగ్గల పంట వియ్యాలో ఎల్లనేవా పత్తి వియ్యాలో ఆ పత్తి తీసుగా వియ్యాలో అడికి ఎల్లిరి వియ్యాలో ఆ పత్తి తీసుకొయ్యాలో ఎడికి ఎల్లిది ఇయ్యాలో బల పత్తి వియ్యాలా పౌరమ్మి పత్తి వియ్యారా బాలబాలా బల పత్తి వియ్యాలా పౌరమ్మి పత్తి వియ్యాలా బల బల పత్తి వియ్యాలా బంగారి పత్తినే వియ్యాలా బల బల పత్తి వియ్యాలా బంగారి పత్తినే వియ్యాలా ముసల్లి వడికింది వియ్యాలా ముద్దుల పత్తి వియ్యాలా ముసల్లి వడికనే వియ్యాలా ముద్దాల పత్తి వియ్యాలా వసిది వడికనే వియ్యాలా ఒన్నెల్లా పత్తి వియ్యాలా వసిది వడికనే వియ్యాలా వన్నెల్ల పత్తి వియ్యాల పొరిని వడికనే వియ్యాల బంగారి పత్తి వియ్యాల పొరిని వడికనే వియ్యాల బంగారి పత్తి వియ్యాల పత్తి పత్తి వియ్యాల సాలి చింతల కింద వియ్యాల పత్తి పత్తి వియ్యాల సాలి చింతల కింద వియ్యాలో సంగడి సాలన్న వియ్యాలో చింతల కింద వియ్యాలో సంగడి సాలన్న వియ్యాలో సంగడి సాలన్న వియ్యాలో సరిజయ్యబట్టిన వియ్యాలో సంగడి సాలన్న వియ్యాలో సరిజయ్యబట్టిన వియ్యాలో హాపత్తి వడికిన వియ్యాలో నేల కొత్త నెలకొక్క పోగు వియ్యాలో హాపత్తి ఉడికిన వియ్యాలో నేలకొక్క పోగు వియాలో సాలీడు వడికిన వియాలో నేలకొక్క పోగు వియాలో సాలోడు వడికిన వియాలో నేలకొక్క పోగు వియాలో దిగనే వాసిర వియాలో దీటిల విధ వియాలో దిగనే వాసిర వియాలో దీటిల విధ వియాలో దిగనే వాసిర వియాలో దీటిల విధ వియాలో దిగనే వాసిర వియాలో దీటిల విధ వియాలో అసిరగట్టుగా వియాలో కొంగల బాయికి వియాలో అసిరగట్టుగా వియాలో నీళ్ళకంట ఓత వియాలో నీళ్ళకంట ఓత వియాలో కొంగల బాయికి వియాలో నీళ్ళకంట ఓత వియాలో కొంగల బాయికి వియాలో కొంగలైతేనే వియాలో కొంగునే చింపిన వియాలో వియ్యాలో పట్నము పోతిన వియ్యాలో కట్టుకున్న వియ్యాలో పట్నము పోతిన వియ్యాలో పట్నము పాదలే వియ్యాలో కొంగు బంగారునే వియ్యాలో పట్నము పాదలే వియ్యాలో కొంగు బంగారునే వియ్యాలో కొంగు బంగారునే వియ్యాలో ఈ చీర ఉన్నదా వియ్యాలో కొంగు బంగారునే వియ్యాలో ఈ చీర ఉన్నదా వియ్యాలో ఏ సాలోడును వియ్యాలో నే చిన్న చీరలు వియ్యాలో ఏ సాలో రవియాలో దిటి రవి రవియాలో దిగనేవాసి రవియాలో దిటి రవి రవియాలో వన్నరో మాయన్న వియాలో వందరో పెద్దన్న వియాలో వందరో మాయన్న వియాలో వందరో పెద్దన్న వియాలో ఏడాదికి ఒకసారి వియాలో బతుకమ్మ పండుగ వియాలో ఏడాదికి ఒకసారి వియాలో బతుకమ్మ పండుగ వియాలో వాడి విల్లానన్న వియాలో నేను ఉన్న చూడు వియాలో వాడి ఉయ్యాలో తల్లినే పెద్దమ్మ వియ్యాలో కన్న తల్లున్నదా వియ్యాలో ఏడంతురాలనే వియ్యాలో తీరైన బతుకమ్మ వియ్యాలో ఏడంతురాలనే వియ్యాలో తీరైన బతుకమ్మ వియ్యాలో తీరైన బతుకమ్మ వియ్యాలో పువ్వులే తెచ్చిరి వియ్యాలో తీరైన బతుకమ్మ వియ్యాలో పువ్వులే తెచ్చిరి వియ్యాలో తిరుగోరంతలే వియ్యాలో సంవత్సరానికి వియాలో ఒక భారీ తల్లి వియాలో సంవత్సరానికి వియాలో ఒక భారీ తల్లి వియాలో తంగడు పువ్వునే వియాలో తాలుగా తెచ్చిరి వియాలో తంగడు పువ్వునే వియాలో తాలుగా తెచ్చిరి వియాలో అంతరాన పూసిన వియాలో వాది బంతి పువ్వు వియాలో అంతరాన పూసిన వియాలో వాది బంతి పువ్వు వియాలో మల్లె పువ్వు దచ్చి వియాలో మలుపుగా బతుకమ్మ వియ్యాలో మల్లె పువ్వులు తెచ్చి వియ్యాలో మలుపుగా బతుకమ్మ వియ్యాలో తల్లిలో అక్కమ్మ వియ్యాలో ఏమి అంటారమ్మ వియ్యాలో తల్లిలో అక్కమ్మ వియ్యాలో ఏమి అంటారమ్మ వియ్యాలో వదిననే సీతమ్మ వియ్యాలో సీరలియావమ్మ వియ్యాలో వదినే సీతమ్మ వియ్యాలో సీరలియావమ్మ వియ్యాలో నీ చీర గట్టుగా వియ్యాలో బతుకమ్మ వట్టుగా వియ్యాలో నీ చీర గట్టుగా వియ్యాలో ఉయ్యాలో బతుకమ్మ పట్టుకొని వియ్యాలా నేను పోతా వదిన వియ్యాలా బతుకమ్మ పట్టుకొని వియ్యాలా నేను పోతా వదిన వియ్యాలా రాజ్యాన లేనిది వియ్యాలా రైక దొడుగా పట్టే వియ్యాలా రాజ్యాన లేనిది వియ్యాలా రైక దొడుగా పట్టే వియ్యాలా దేశాన లేనిది వియ్యాలా చీర కట్టబట్టే వియ్యాలా దేశాన లేనిది వియ్యాలా చీర కట్టబట్టే వియ్యాలా కుషుభ వన్నెల రైక వియ్యాలా కుష్టంగా జరిగిన ఉయ్యాలో సీతమ్మ ఉయ్యాలో వచ్చినది తల్లి ఉయ్యాలో వదిననే సీతమ్మ ఉయ్యాలో వచ్చినది తల్లి ఉయ్యాలో నా శిర వీధను ఉయ్యాలో మనసు వాట తల్లి ఉయ్యాలో శిర వీధను మనసు తల్లి ఉయ్యాలో తీరైన గౌరమ్మ ఉయ్యాలో నా చీరలైతే నా తీరైన వియ్యాలో శ్రీరాముడు మీ అన్న వియ్యాలో మనసులేడే తల్లి వియ్యాలో శ్రీరాముడు మీ అన్న వియ్యాలో మనసులేడే తల్లి వియ్యాలో బతుకమ్మనైతేనే వియ్యాలో పట్టుకున్నారమ్మ వియ్యాలో బతుకమ్మనైతేనే వియ్యాలో పట్టుకున్నారమ్మ వియ్యాలో చిక్కు చీర మీద వియ్యాలో చినుకు పడితే తల్లి వియ్యాలో చిక్కు చీర మీద వియ్యాలో చినుకు పడితే తల్లి వియ్యాలో బియ్యన్న వియ్యాలో సించి ఎత్తాడమ్మ వియ్యాలో శ్రీరాముడు బియ్యన్న వియ్యాలో సించి ఎత్తాడమ్మ వియ్యాలో ఎల్లవియ్యాలో పాపకారి తల్లి వియ్యాలో ఎల్లవియ్యాలో పాపకారి తల్లి వియ్యాలో పన్నెండు రంగుల వియ్యాలో చిత్తుడు గొయ్యలు వియ్యాలో పన్నెండు రంగుల వియ్యాలో చిత్తుడు గొయ్యలు వియ్యాలో వదిలిన కూడనే వియ్యాలో వదిలినే చీతమ్మ వియ్యాలో వదినను వాడనే వియ్యాలో సీతమ్మ వియ్యాలో సీతమ్మనైతేనే వియ్యారా వాడి బిడ్డకైన వియ్యాలో సీతమ్మనైతేనే వియ్యాలో వక్కమ్మ వియ్యారా సింగు సింగు కైన వియ్యారా వడబిడ్డ వక్కమ్మ వియ్యారా సింగు సింగు కైన వియ్యారా సింగు సింగు కైన వియ్యారా రంగు గుప్ప వట్రి వియ్యారా సింగు సింగు కైన వియ్యారా రంగు గుప్ప వట్రి వియ్యారా గా తల్లి వక్కమ్మ వియ్యారా ఏమి అంటాదమ్మ వియ్యారా గా తల్లి వక్కమ్మ వియ్యాలో ఏమి అంటాదమ్మ వియ్యాలో వదినలు బట్టలు వియ్యాలో వదిన తీరైకనే వియ్యాలో సిక్కు చీర మీద వియ్యాలో చినుకు పడతా కొమ్మ వియ్యాలో సిక్కు చీర మీద వియ్యాలో చినుకు పడతా కొమ్మ వియ్యాలో శ్రీరాముడు మీ అన్న వియ్యాలో సుంచి ఎత్తాడమ్మ వియ్యాలో శ్రీరాముడు మీ అన్న వియ్యాలో సుంచి ఎత్తాడమ్మ వియ్యాలో రఘురాముడు మీ అన్న వియ్యాలో కొట్టి ఎత్తాడమ్మ వియ్యాలో రఘురాముడు మీ అన్న వియ్యాలో కొట్టి ఎత్తాడమ్మ వియ్యాలో అక్క చెల్లెలు వియాలో బతుకమ్మ బండల్ల వియాలో అక్క చెల్లెలు వియాలో బతుకమ్మ బండల్ల వియాలో పచ్చని పాలికలే గౌరమ్మ రక్కిస రక్కిసలే గౌరమ్మ పచ్చని పాలికలే గౌరమ్మ రక్కి రక్కిసలే గౌరమ్మ పచ్చని పాలికలే గౌరమ్మ గోరంత ఊసింది గోరంత కాసింది గోరంత ఊసింది గోరంత కాసింది గోరంత కొనలన్నీ దణి కొంగినాయి గోరంత కొనలన్నీ దణి కొంగినాయి రక్కిస రక్కిసలే పచ్చని పాలికలే గౌరమ్మ రక్కిస రక్కిసలే గౌరమ్మ పచ్చని పాలికలే గౌరమ్మ బంతియ ఊసింది బంతియ గాసింది బంతియ ఊసింది బంతియ గాసింది బంతియ కొరలని ధరణి కొంగినాయి బంతియ కొరలని ధరణి కొంగినాయి రక్కిస రక్కిసలే గౌరమ్మ పచ్చని పాలికలే గౌరమ్మ రక్కిస రక్కిసలే గౌరమ్మ పచ్చని పాలికలే గన్నేరు ఊసింది గన్నేరు కాసింది గన్నేరు ఊచింది గన్నేరు కాసింది గన్నేరు కొనలని ధరణి కొనిగినాయి గన్నేరు కొనలని ధరణి కొనిగినాయి రక్కిస రక్కిసలే గౌరమ్మ పచ్చని పాలికలే గౌరమ్మ రక్కిస రక్కిసలే గౌరమ్మ పచ్చని పాలికలే గౌరమ్మ నిగరిగా వనంలో జగతి పుణ్యం నాడు జగతి వనంలో జగతి పుణ్యం నాడు వనంలో జగతి నాడు జగతి పుణ్యం చంద్రుని వాడించి జగతి నాడు చంద్రుని వాడించి జగతి పుల్లం నాడు చంద్రుని ఓడించి పుల్లం నాడు చంద్రుని ఓడించి చెప్పతారం కాదునే గౌరమ్మ చంద్రరేఖ పాటిలో గౌరమ్మ చెప్పతారం కాదునే గౌరమ్మ చంద్రరేఖ పాటిలో గౌరమ్మ చెప్పతారం కాదునే గౌరమ్మ చంద్రరేఖ పాటిలో గౌరమ్మ చెప్పతారు సింగులల్లాడగా చీర పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలవే గౌరమ్మ పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలవే గౌరమ్మ గానాన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలవే గౌరమ్మ గానాన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలవే గౌరమ్మ వనంలో జగతి పుణ్యం నాడు వనంలో జగతి పుణ్యం నాడు జగతి పుణ్యం చంద్రుని ఓడించి చంద్రుని ఓడించి చెప్పతారం కాదునే గౌరమ్మ చంద్రరేఖ పాటిలో గౌరమ్మ చెప్పతారం కాదునే గౌరమ్మ చంద్రరేఖ పాటిలో గౌరమ్మ చెప్పతారం కాదునే గౌరమ్మ చంద్రరేఖ పాటిలో గౌరమ్మ చెప్పతారం కాదునే గౌరమ్మ చంద్రరేఖ తంగడి చెట్టు కింద వియ్యాలో లింగ ఉట్టినాది వియ్యాలో తంగడి చెట్టు కింద వియ్యాలో లింగ ఉట్టినాది వియ్యాలో లింగకు నిలువచి నీ లంగి తొడిగి వియ్యాలో పాపకు వియాలో నీలంగిదొడిగి పట్టంగి దొడిగి నిలువచి పాపకు పట్టంగిదొడిగి వియాలో పట్టంగి దొడిగి వియాలో ఎవరికి ఇద్దనే వియాలో ఈ లింగను వియాలో ఎవరికి ఇద్దనే వియాలో ఈ లింగను వియాలో కాపల్లకి తవియాలో పోతావు లింగ వియాలో కాపల్లకి తవియాలో పోతావు లింగ వియాలో కాపల్ల పన్ను పానులు వియ్యాలో నాకు చెయ్యారాదు వియ్యాలో చేపల పానులు వియ్యాలో నాకు చెయ్యారాదు వియ్యాలో బొమ్మల కిత్తను ఉయ్యాలో పోతవాలింగమ్మ ఉయ్యాలో రమణలక్ష్మణ ఉయ్యాలో పోతవాలింగమ్మ ఉయ్యాలో పోతవాలింగమ్మ ఉయ్యాలో నా చిన్ని లింగమ్మ ఉయ్యాలో పోతవాలింగమ్మ ఉయ్యాలో నా చిన్ని లింగమ్మ ఉయ్యాలో కోటల్లా పళ్ళు ఉయ్యాలో నాకు జయ్యారాదు ఉయ్యాలో కోటల్లా పళ్ళు ఉయ్యాలో నాకు జయ్యారాదు ఉయ్యాలో భావనల్లా కిత్త ఉయ్యాలో పోతవా ఓలింగ ఉయ్యాలో భావనల్లా కిత్త ఉయ్యాలో పోతవా ఓలింగ లింగ ఉయ్యాల బొమ్మన్ల వంటలు వియ్యాల నాకు జయ్యారాదు వియ్యాల బొమ్మన్ల వంటలు వియ్యాల నాకు చెయ్యారాదు వియ్యాల ఈగవరికిద్దునే వియ్యాల ఈ చిన్ని లింగను వియ్యాల ఈగవరికిద్దునే వియ్యాల ఈ చిన్న లింగను వియ్యాల బల్జలకిత్త వియ్యాల పోతవా లింగవ్వ వియ్యాల బల్జలకిస్తనే వియ్యాల పోతవా లింగమ్మ వియ్యాల బల్జల్లకిత్తను వియ్యాల పోనునే ఓయమ్మ వియ్యాల బల్జ గౌలకిస్తనే ఉయ్యాలో పొన్నేవోయమ్మ పోతావు లింగ ఉయ్యాలో గౌలల్లకిత్త ఉయ్యాలో పోతావు లింగ ఉయ్యాలో గౌలల్ల కల్లుళ్ళు ఉయ్యాలో నాకు అమ్మ రాదు గౌలల్ల కళలో ఈ ఎవరికిస్తనే ఉయ్యాలో ఈ చిన్ని లింగను ఉయ్యాలో ఈ ఎవరికిస్తనే చిన్నలింగను వియాలో గొల్లొల్ల కిత్త వియాలో పోతవాలింగమ్మ వియాలో గొల్లొల్ల కిత్తను వియాలో పోతవాలింగమ్మ వియాలో గొల్లొల్ల పాలను వియాలో నాకు అమ్మ రాదు వియాలో పాలను వియాలో నాకు బొమ్మరాజు వియాలో ఈగెవరికిస్తేనే వియాలో ఈ చిన్ని లింగను వియాలో ఈగెవరికిస్తేనే వియాలో ఈ చిన్ని లింగను వియాలో కురుమల్ల చిత్త వియాలో పోతవాలింగమ్మ వియాలో కురుమల్ల చిత్త వియాలో పోతవాలింగమ్మ వియాలో కురువల్ల ఉండినే వియాలో నాకు జీరారాదు వియాలో కురువల్ల ఉండినే వియాలో నాకు జీరారాదు వియాలో ఈగెవరికిస్తేనే వియాలో లింగను ఇయ్యాలో ఎవరికిద్దునే ఇయ్యాలో ఈ చిన్ని లింగను ఇయ్యాలో ఇగెవరికిద్దునే ఇయ్యాలో ఈ చిన్ని లింగను ఇయ్యాలో ఇగెవరికిద్దునే ఇయ్యాలో ఈ చిన్ని లింగను ఇయ్యాలో కోటల్లా వంటి ఇయ్యాలో పోనాని వంటివి ఇయ్యాలో కోటల్లంటనే ఇయ్యాలో పోనాని వంటివి ఇయ్యాలో సకలల్లా కిత్త వియ్యాలో పొతవా లింగమ్మ వియ్యాలో సకలల్లా కిత్త వియ్యాలో పొతవా లింగమ్మ వియ్యాలో సకలల్ల బట్ట వియ్యాలో నాకు ఉత్కరాదు వియ్యాలో సకలల్ల బట్ట వియ్యాలో నాకు ఉత్కరాదు వియ్యాలో ఇగెవరికిద్దునే వియ్యాలో ఈ చిన్ని లింగను వియ్యాలో ఇగెవరికిద్దునే వియ్యాలో ఈ చిన్ని లింగను వియ్యాలో పొందినల్లాకిత్త వియ్యాలో పోతవా లింగమ్మ పోతవా లింగమ్మ పాస వియ్యాలో తల్లి వియాలో పందిలో బస ఉయ్యాలో నాకు రాదు తల్లి వియాలో ఇగవరికి ఇద్దనే వియాలో ఈ చిన్ని లింగను వియాలో ఇగవరికి ఇద్దనే వియాలో ఈ చిన్ని లింగను వియాలో లింగమ్మనైతేనే వియాలో వడ్డోడి కట్టిన వియాలో లింగమ్మనైతేనే వియాలో వడ్డోడి కట్టిన వియాలో తల్లి మొక్కం పిల్ల వియాలో పిల్ల మొక్కం తల్లి వియాలో తల్లి మొక్కం పిల్ల వియాలో ఎల్లమ్మకం తల్లి వియ్యాలో ఏడేడు వాడలే వియ్యాలో లింగ తిరిగా వట్టే వియ్యాలో ఏడేడు వాడలే వియ్యాలో లింగ తిరిగా వట్టే వియ్యాలో పద్దెనిమిది పాదర్లు వియ్యాలో తల్లి పిల్లాలైన వియ్యాలో పద్దెనిమిది పాదాలు వియ్యాలో తల్లి పిల్లాలైన వియ్యాలో గా తల్లి లింగవ్వ వియ్యాలో పిల్లి కూనోరిన వియ్యాలో గా తల్లి లింగవ్వ వియ్యాలో పిల్లి కూనోరిన వియ్యాలో మాయమ్మ అన్నది వియ్యాలో వద్ది కొద్దునా వియ్యాలో మాయమ్మ అన్నది వియ్యాలో మీ వద్ది కొద్దున వియ్యాలో చదువుకోండి తల్లి వియ్యాలో సక్కని లింగవను వియ్యాలో చదువుకోండి తల్లి వియ్యాలో సక్కని లింగవను వియ్యాలో తల్లికి కీడు వియ్యాలో తండ్రికే కీడును వియ్యాలో తల్లికే కీడు వియ్యాలో తండ్రికే కీడు నువ్వు వియ్యాలో వలవల లింగమ్మ వియ్యాలో వల పోసుకుంట వియ్యాలో వలవల లింగమ్మ వియ్యాలో పోసుకుంట వియ్యాలో వడవాడాలైన వియ్యాలో తల్లి తిరుగుతాదమ్మ వియ్యాలో వడవాడాలైన వియ్యాలో తల్లి తిరుగుతాదమ్మ వియ్యాలో కలికి చిలికాల వియ్యాలో మీరు ఉన్నారమ్మ వియ్యాలో కలికి చిలుకాల వియ్యాలో మీరు ఉన్నారమ్మ వియ్యాలో చెట్టు కింద నేను వియ్యాలో జల్వమే తీరాను వియ్యాలో చెట్టు కింద నేను వియ్యాలో జల్వమే తీరాను వియ్యాలో పచ్చడి చెట్టు కింద వియ్యాలో పచ్చని చెట్టు కింద వియ్యాలో తల్లేడు గంగలు వియ్యాలో పిల్లేడు గంగలు వియ్యాలో తల్లేడు గంగలు వియ్యాలో పిల్లేడు గంగలు వియ్యాలో ఉద్రా వియ్యాలో వాళ్ళు తెంపినారు వియ్యాలో ఉద్రా వియ్యాలో వాళ్ళు తెంపినారు వియ్యాలో సక్కని గౌరమ్మ వియ్యాలో సన్నవామల పోలు వియ్యాలో సక్కని గౌరమ్మ వియ్యాలో సక్కటి కుడుకలే వియ్యాలో సన్నని రైకలే వియ్యాలో సక్కటి కుడుకలు వియ్యాలో సన్నపు రైకల వియ్యాలో సక్కని కుడుకల వియ్యాలో సన్నపు రైకల వియ్యాలో గౌరవనైతేనే వియ్యాలో వామాసానాడు వియ్యాలో గౌరవనైతేనే వియ్యాలో వామాసానాడు వియ్యాలో నిండు వామాసనాడు వియ్యాలో గౌరమ్మ ఉట్టెనా వైతనే వియ్యారా లింగమ్మ వైతన వియ్యారా